بسم الله الرحمن الرحيم الحمد لله الذي خلق السماوات والأرض وجعل الظلمات والنور ثم الذين كفروا بربهم يعدلون هو الذي خلقكم من طين ثم قضى أجلا وأجل مسمى عنده ثم أنتم تمترون وهو الله في السماوات وفي الأرض يعلم سركم وجهركم ويعلم ما تكسبون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను స్తోత్రం అల్లాకు మాత్రమే శోభిస్తుంది ఆయన భూమిని ఆకాశాలను నిర్మించాడు వెలుగును చీకట్లను సృష్టించాడు అయినా సత్య సందేశాన్ని స్వీకరించటానికి నిరాకరించినవాడు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించాడు తరువాత మీ కొరకు ఒక జీవన వ్యవధిని నిర్ణయించాడు ఆయన వద్ద నిర్ణయమై ఉన్న మరొక వ్యవధి కూడా ఉంది కాని మీరు ఇంకా సంశయములోనే పడి ఉన్నారు ఆ ఏకైక దైవమే ఆకాశాలలోనూ ఉన్నాడు భూమిలోనూ ఉన్నాడు మీరు బయటికి తెలియపరచేది లోపల దాచిపెట్టేది అంతా ఆయనకు తెలుసు మీరు సముపార్జించుకునే చెడును మంచిని ఆయన బాగా ఎరుగును وما تأتيهم من آية من آيات ربهم إلا كانوا عنها معرضين فقد كذبوا بالحق لما جاءهم فسوف يأتيهم أنباء ما كانوا به يستهزئون ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكنون لهم في الأرض ما لم يمكن لكم وأرسلنا وأرسلنا السماء عليهم مدرارا وجعلنا الأنهار تجري من تحتهم فأهلكناهم بذنوبهم فأهلكناهم بذنوبهم وأنفسهم وأنشأنا من بعدهم قرنا آخرين ప్రజల స్థితి ఏమిటంటే వారి ముందుకు వచ్చిన తమ ప్రభువు సూచనలలో వారు వైముఖ్యం చూపని సూచన ఏదీ లేదు ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని కూడా అసత్యమని తిరస్కరించారు సరే వారు ఇంతవరకు ఎగతాళి చేస్తూ వచ్చిన విషయానికి సంబంధించిన కొన్ని వార్తలు త్వరలోనే వారికి అందుతాయి తమ తమ కాలాలలో అధిక ప్రాబల్యం కల ఎన్ని జాతులను మేము వారికి పూర్వం నాశనం చేశామో వారు చూడలేదా మేము మీకు ప్రసాదించని అధికారాన్ని పుడమిపై వారికి ప్రసాదించాము వారిపై మేము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 దానిని ఏమాత్రం అర్థం చేసుకోరు వారి చెవులను మొద్దువారేటట్లు చేశాము కనుక అంతా విన్నప్పటికీ ఏమీ వినలేరు వారు ఏ సూచనను చూసినా దానిని విశ్వసించటం అనేది జరగదు చివరకు వారు నీ వద్దకు వచ్చి నీతో వాదులాడేటప్పుడు వారిలో తిరస్కరించాలనే నిర్ణయం చేసుకున్నవారు ఇదంతా పాతకాలపు గాథ తప్ప మరేమీ కాదు అని అంటారు వారు ప్రజలను ఈ సత్య విషయాన్ని విశ్వసించకుండా ఆపుతారు స్వయంగా వారు కూడా దానికి దూరంగా పారిపోతారు ఇలా చేసి నీకు హాని కలుగజేస్తున్నామని వారు భావిస్తారు వాస్తవానికి వారు అసలు తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు కాని వారికి దాని స్పృహ లేదు నరకం గట్టుపై వారిని నిలబెట్టే దృశ్యాన్ని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుంటుంది అప్పుడు వారు ఇలా అంటారు అయ్యో మేము మళ్లీ భూలోకానికి తిరిగి పంపబడే మా ప్రభువు సూచనలు అసత్యాలని తిరస్కరించకుండా ఉండే విశ్వాసులలో మేము కలిసిపోయే మార్గం ఏదైనా ఉంటే ఎంత బాగుండును వాస్తవానికి వారు ఇలా అనటానికి కారణం కేవలం వారు కప్పిపుచ్చిన సత్యం అప్పుడు వారి ముందు బహిర్గతం కావడమే ఒకవేళ వారిని గత జీవితం వైపునకు తిరిగి పంపితే నిషేధించటం జరిగిన దాన్నంతా మళ్లీ చేస్తారు వారు అసలు ఎల్లప్పుడూ అబద్ధం చెప్పేవారే కనుక వారు తమ ఈ కోరికను వ్యక్తం చెయ్యటంలో కూడా అబద్ధాన్నే ప్రయోగిస్తారు వారు ఈనాడు ఇలా అంటారు జీవితం అంటే కేవలం ఇహలోక జీవితమే మరణం తరువాత మనం మళ్లీ లేపబడటం అనేది జరగదు వారు తమ ప్రభువు ముందు నిలబెట్టబడే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండును అప్పుడు వారి ప్రభువు వారిని ఇదంతా యథార్థం కాదా అని అడుగుతాడు వారు ఇలా అంటారు అవును మా ప్రభు ఇదంతా యథార్థమే అప్పుడు ఆయన ఇలా సెలవిస్తాడు సరే అయితే మీరు యథార్థాన్ని తిరస్కరించిన దానికి ఫలితంగా ఇప్పుడు శిక్షను చవి చూడండి قد خسر الذين كذبوا بلقاء الله حتى إذا جاءتهم الساعة بغتة قالوا يا حسرتنا على ما فرطنا فيها قالوا يا حسرتنا على ما فرطنا فيها وهم يحملون أوزارهم على ظهورهم ألا ساء ما يزرون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 ఉంటే వారందరినీ సన్మార్గంపై చేర్చి ఉండేవాడే కనుక నీవు అవివేకివి కావద్దు వినేవారు మాత్రమే సత్య సందేశాన్ని స్వీకరిస్తారు ఇక మృతుల విషయం అల్లాహ్ వారిని నేరుగా గోరీల నుండే లేపుతాడు తరువాత వారు ఆయన న్యాయస్థానంలో హాజరు అయ్యేందుకు తిరిగి తీసుకొని రాబడతారు وقالوا لولا نزل عليه آية من ربه قل إن الله قادر قل إن الله قادر على أن ننزل آية ولكن أكثرهم لا يعلمون وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمم أمثالكم ما فرطنا في الكتاب من شيء ثم إلى ربهم يحشرون والذين كذبوا بآياتنا صم وبكم في الظلمات من يشاء الله يضلله ومن يشاء يجعله على صراط مستقيم قل أرأيتكم إن أتاكم عذاب الله أو أتتكم الساعة أغير الله تدعون إن كنتم صادقين بل إياه تدعون فيكشف ما تدعون إليه إن شاء وتنسون ما تشركون ఈ ప్రవక్తపై అతని ప్రభువు తరపు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అడుగుతారు ఇలా అను అల్లాకు సూచనను అవతరింపజేసే శక్తి పూర్తిగా ఉంది అని అయితే వారిలో అనేకులు అజ్ఞానంలో పడి ఉన్నారు భూమిపై సంచరించే ఏ జంతువునైనా గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షినైనా చూడండి ఇవన్నీ మీ వంటి జీవరాశులే వాటి విధి వ్రాత ఉన్న గ్రంథంలో మేము ఏ కొరత చెయ్యలేదు తరువాత ఇవన్నీ తమ ప్రభువు వద్ద ప్రోగు చెయ్యబడేవే అయితే మా సూచనలను తిరస్కరిస్తూ ఉన్నవారు చెవిటివారు మూగవారు చీకట్లలో పడి ఉన్నవారు అల్లా తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు తాను కోరిన వారిని రుజుమార్గవర్తనులుగా చేస్తాడు వారితో ఇలా అను కొంచెం ఆలోచించి చెప్పండి ఎప్పుడైనా అల్లా తరఫు నుండి ఏదైనా పెద్ద ఆపద మీపైకి వచ్చి పడినప్పుడు లేదా చివరి ఘడియయే దాపురించినప్పుడు మీరు అల్లాను తప్ప మరెవరినైనా పిలుస్తారా చెప్పండి మీరు సత్యవంతులే అయితే అప్పుడు మీరు అల్లానే పిలుస్తారు ఆయన గనక కోరితే ఆ ఆపదను మీపై నుండి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 من بعده وأصلح فأنه غفور رحيم وكذلك نفصل الآيات ولتستبين سبيل المجرمين ప్రవక్త తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు అండగా నిలిచి సహాయం చేసే అధికారం కలవాడు గాని లేదా తమ కొరకు సిఫారసు చేసేవాడు గాని ఎవడూ ఉండని స్థితిలో ఎప్పుడైనా హాజరు కావలసి వస్తుందని భయపడుతూ ఉండేవారికి నీవు దీని ద్వారా ఉపదేశించు బహుశా వారు ఈ ఉపదేశం వల్లనైనా జాగరూకులై భయభక్తుల వైఖరిని అవలంబిస్తారేమో రేయుంబవళ్ళు తమ ప్రభువును వేడుకునేవారిని ఆయన ప్రసన్నతను పొందగోరే ప్రయత్నములు నిమగ్నులై ఉన్నవారిని నీవు దూరంగా తొలగిపొమ్మనకు వారికి సంబంధించిన లెక్కలోని ఏ విషయాన్ని గురించిన భారము నీపై లేదు నీకు సంబంధించిన లెక్కలోని ఏ విషయాన్ని గురించిన భారము వారిపై లేదు దీని తరువాత కూడా నీవు గనక వారిని దూరంగా త్రోసివేస్తే దుర్మార్గులలో చేరిపోతావు అసలు మేము ఈ విధంగా వారిలోని కొందరిని కొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము వారు వీరిని చూసి మా మధ్య అల్లా దయాదాక్షిణ్యాలను పొందినవారు వీరేనా అని అనేందుకు అవును అల్లా కృతజ్ఞతలు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 తిరస్కరించారు ఇప్పుడు మీరు తొందరపడుతున్న విషయం మాత్రం నా అధీనములో లేదు నిర్ణయాధికారం పూర్తిగా అల్లాకే ఉంది ఆయనే సత్య విషయాన్ని ప్రకటిస్తాడు ఆయనే ఉత్తమ నిర్ణయం చేసేవాడు ఇంకా ఇలా అను మీరు తొందరబట్టే విషయం నా అధీనంలోనే గనక ఉన్నట్లయితే నాకు మీకు మధ్య ఎప్పుడో తీర్పు జరిగిపోయి ఉండేది కాని దుర్మార్గుల పట్ల ఎలా వ్యవహరించాలో అల్లాకు బాగా తెలుసు అగోచరాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి వాటిని ఆయన తప్ప ఎవరూ ఎరుగరు భూమిలోనూ సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు చెట్టు నుండి ఏ ఆకైనా ఆయనకు తెలియకుండా రాలదు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ఏ గింజైనా ఆయనకు తెలియకుండా లేదు తడిగా ఉన్నది పొడిగా ఉన్నది అంతా ఒక విపులమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది ఆయనే రాత్రివేళ మీ ఆత్మలను వశపరచుకుంటాడు పగటివేళ మీరు చేసేదంతా ఆయన తెలుసుకుంటాడు మళ్ళీ రెండో రోజు ఆయన మిమ్మల్ని ఈ వ్యవహార ప్రపంచంలోకి తిరిగి పంపుతాడు మీ నిర్ణీత జీవితకాలం పూర్తి కావటానికి చివరకు మీరు ఆయన వైపునకే మరలిపోవాలి అప్పుడు ఆయన మీకు మీరు చేస్తూ ఉన్నదంతా చూపుతాడు తన దాసులపై ఆయనకు పూర్తి అధికారం ఉంది మిమ్మల్ని కనిపెట్టి ఉండేవారిని నియమించి పంపుతాడు చివరకు మీరో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన పంపిన దూతలు అతని ప్రాణం తీసుకుంటారు తమ కర్తవ్య నిర్వహణలో వారు ఏమాత్రం అజాగ్రత్త చూపరు మళ్లీ వారంతా తమ నిజమైన ప్రభువు అల్లా సన్నిధికి మరలింపబడతారు తెలుసుకోండి తీర్పు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉన్నాయి లెక్కను తీసుకోవడంలో ఆయన వడిగలవాడు قل من ينجيكم من ظلمات البر والبحر تدعونه تضرعا وخفية فدعونه تضرعا وخفية لئن أنجانا من هذه لنكونن من الشاكرين قل الله ينجيكم تشركون قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من تحت أرجلكم أو يلبسكم شيعا أو يلبسكم شيعا ويذيق بعضكم بأس بعض انظر كيف نصرف الآيات لعلهم يفقهون وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل لكل نبأ مستقر وسوف تعلمون ప్రవక్త వారిని ఇలా అడుగు భూసముద్రాల చీకట్లలోని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు మీరు ఆపద సమయములో కడుదీనంగా విలపిస్తూ అతి గోప్యంగా వేడుకునేది ఎవరిని ఈ ఉపద్రవము నుండి ఆయన గనక మమ్మల్ని రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులం అవుతాము అని మీరు అనేది ఎవరితో ఇలా అను అల్లా మీకు దాని నుండి ప్రతి బాధ నుండి విముక్తి కలిగిస్తాడు తరువాత మీరు ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబడతారు ఇలా చెప్పు ఆయనకు ఈ శక్తి ఉంది ఏదైనా శిక్షను పైనుండి మీపై అవతరింపజేయగలడు లేదా మీ పాదాల కింద నుండి తీసుకురాగలడు లేదా మిమ్మల్ని వర్గాలుగా విభజించి ఒక వర్గం బలాన్ని మరొక వర్గానికి రుచి చూపించగలడు చూడండి వారు బహుశా సత్యాన్ని గ్రహిస్తారని మేము ఏ విధంగా మా సూచనలను మాటిమాటికి రకరకాలుగా వారి ముందు పెడుతున్నాము అది సత్యం అయినా మీ జాతి దాన్ని తిరస్కరిస్తోంది వారితో ఇలా చెప్పు నేను మీ ప్రవర్తనకు బాధ్యుడనుగా నియమింపబడలేదు ప్రతి వార్త నిజం కావటానికి ఒక గడువు అంటూ నిర్ణయమై ఉంది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 يا قوم إني بريء مما تشركون إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين وحاجه قومه قال أتحاجون يحجوني في الله وقد هدان ولا أخاف ما تشركون به إلا أن يشاء ربي شيئا وسع ربي كل شيء علما أفلا تتذكرون وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينزل به عليكم سلطانا فأي الفريقين أحق بالأمن إن كنتم تعلمون الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون ఇబ్రాహీము గాథను జ్ఞాపకం తెచ్చుకో అతను తన తండ్రి ఆజరుతో ఇలా అన్నాడు ఏమిటి నీవు విగ్రహాలను దేవుళ్ళుగా చేస్తున్నావా నేను నిన్ను నీ జాతి వారిని స్పష్టమైన అపమార్గంలో ఉన్నట్లుగా చూస్తున్నాను ఇదే విధంగా మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాల పాలనా వ్యవస్థను చూపించేవారము ఎందుకు చూపేవారమంటే అతను దృఢంగా విశ్వసించేవారిలో ఒకడు కావాలని రాత్రి అతనిపై ఆవరించగానే అతను ఒక నక్షత్రాన్ని చూశాడు ఇలా అన్నాడు ఇది నా ప్రభు కాని అది అస్తమించగానే అతను అస్తమించే వాటిని నేను ప్రేమించను అని అన్నాడు చంద్రుడు ప్రకాశిస్తూ కనిపించగానే అతను ఇది నా ప్రభువు అని అన్నాడు కాని అది అస్తమించగానే నా ప్రభువు గనక నాకు మార్గమే చూపి ఉండకపోతే నేను మార్గభ్రష్టులలో కలసిపోయి ఉండేవాణ్ణి అని అన్నాడు తరువాత అతను సూర్యుణ్ణి ప్రకాశిస్తూ ఉండగా చూసి అసలు ఇది నా ప్రభువు ఇది అన్నిటికంటే పెద్దది అని పలికాడు కాని అది కూడా అస్తమించగానే ఇబ్రాహీము ఎలుగెత్తి ఇలా ప్రకటించాడు నా జాతి సోదరులారా మీరు దైవానికి భాగస్వాములుగా నిలబెట్టే వాటన్నింటితోనూ నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను ఏకాగ్రతతో నా ముఖాన్ని భూమ్యాకాశాలను సృష్టించిన శక్తి వైపునకు తిప్పుకున్నాను నేను షిర్కుకు వారిలోని వాణ్ణి ఎంతమాత్రం కాను అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా అతను వారితో ఇలా అన్నాడు మీరు అల్లా విషయంలో నాతో కలహిస్తున్నారా వాస్తవానికి ఆయన నాకు రుజుమార్గాన్ని చూపించాడు మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరగవచ్చు నా ప్రభువు జ్ఞానం ప్రతిదానిని ఆవరించి ఉన్నది మీరు స్పృహలోకి రారా నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి వాటి విషయములో అల్లా మీపై ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ వాటిని మీరు ఆయనతో పాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు మన ఉభయ పక్షాలలో ఎవరు నిర్భయత్వానికి ప్రశాంతతకు ఎక్కువ అర్హులో మీకేమైనా తెలిస్తే చెప్పండి వాస్తవానికి విశ్వసించిన వారికే తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలుషితం చేయని వారికే శాంతి వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నారు وتلك حجتنا آتيناها إبراهيم على قومه نرفع درجات من نشاء إن ربك حكيم عليم ఇది మా తర్కము దానినే మేము ఇబ్రాహీముకు తన జాతికి వ్యతిరేకంగా ప్రసాదించాము మేము కోరిన వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము సత్యం ఏమిటంటే నీ ప్రభువు వివేకవంతుడు అన్నీ తెలిసినవాడు ووهبنا له إسحاق ويعقوب كلا هدينا ونوحا هدينا من قبل ومن ذريته داود وسليمان وأيوب ويوسف وموسى وهارون وكذلك نجزي المحسنين وزكريا ويحيى وعيسى وإلياس كل من الصالحين وإسماعيل واليسع ويونس ولوطا وكلا فضلنا على العالمين ومن آبائهم وذرياتهم وإخوانهم واجتبيناهم وهديناهم إلى صراط مستقيم ذلك هدى الله يهدي به من يشاء من عباده ولو أشركوا لحبط عنهم ما كانوا يعملون أولئك الذين آتيناهم الكتاب والحكم والنبوة فإن يكفر بها هؤلاء فقد وكلنا بها قوما ليسوا بها بكافرين أولئك الذين هدى الله فبهداه مقتده قل لا أسألكم عليه أجرا إن هو إلا ذكرى للعالمين మేము తరువాత ఇబ్రాహీముకు ఇస్హాహ్ యాహూబ్ వంటి సంతానాన్ని ప్రసాదించాము ప్రతి ఒక్కరికి మేము రుజుమార్గాన్ని చూపించాము ఈ రుజుమార్గాన్నే వారికి పూర్వం నోవుకు చూపాము ఇంకా అతని సంతతిలోని వారైన దావూదు సులైమాను అయ్యూబు యూసుఫు మూసా హారూనులకు మేము సన్మార్గాన్ని చూపించాము ఈ విధంగా మేము సజ్జనులకు వారు చేసిన సత్కార్యానికి ప్రతిఫలాన్ని ఇస్తాము అతని సంతతికి చెందిన జకరియా యహియా ఈసా ఇల్యాసులకు మార్గాన్ని చూపాము వారిలో ప్రతి ఒక్కడూ సజ్జనుడే ఇంకా ఆయన కుటుంబానికే చెందిన ఇస్మాయిలు అల్ ఎస్ఆ యూరుస్ లూట్లకు సన్మార్గాన్ని చూపించాము వారిలో ప్రతి ఒక్కరికి మేము భూలోకవాసులందరిపై ఘనతను ప్రసాదించాము ఇంకా వారి తాత ముత్తాతలను వారి సంతానాన్ని వారి తోబుట్టువులలో చాలామందిని మేము అనుగ్రహించాము వారిని మా సేవ కొరకు ఎన్నుకున్నాము వారికి రుజుమార్గం వైపునకు దారి చూపాము ఇది అల్లాహ మార్గదర్శకత్వం దాని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి మార్గాన్ని చూపుతాడు కాని వారు ఒకవేళ సిర్కు చేసి ఉండినట్లయితే వారు చేసిన సమస్తం నాశనం అయి ఉండేదే మేము గ్రంథాన్ని ఆజ్ఞను ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు వీరే ఒకవేళ వారు దానిని విశ్వసించటానికి తిరస్కరిస్తే పర్వాలేదు మేము ఈ అనుగ్రహాన్ని వేరే ప్రజలకు అప్పగించాము వారు దానిని తిరస్కరించేవారు కారు ప్రవక్త వారే అల్లా తరఫు నుండి మార్గదర్శకత్వం పొందినవారు వారి మార్గాన్నే నీవు అనుసరించు ఇలా ప్రకటించు నేను ఈ ధర్మం యొక్క ప్రచార ప్రబోధ కార్యానికి గాను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని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 నీవు ఈ పురముల కేంద్రంలోనూ దాని చుట్టుపట్ల ఉండేవారిని హెచ్చరిక చెయ్యటానికి అది అవతరింపజెయ్యబడింది పరలోకాన్ని నమ్మేవారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు వారు తమ నమాజులను నియమము తప్పకుండా చేస్తారు అబద్ధపు అపనిందను సృష్టించి అల్లాపై మోపేవాడి కంటే తనపై ఏ వహీ అవతరించకపోయినప్పటికీ నాపై వహీ అవతరించింది అని చెప్పేవాడి కంటే లేదా అల్లా అవతరింపజేసినటువంటి విషయాలనే నేను కూడా అవతరింపజేసి చూపిస్తాను అని పలికేవాడి కంటే మించిన దుర్మార్గులు ఎవడూ ఈ దుర్మార్గులు మరణ వేదనలో మునిగి తేలుతూ ఉండగా దైవదూతలు తమ హస్తాలను చాచి ఇటు చెన్ని బయటకు తీయండి మీ ప్రాణాలను అల్లాపై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకు ఆయన వాక్యాల పట్ల తలవిరుసుతనం ప్రదర్శించినందుకు ఫలితంగా ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు మేము మొదటిసారి మిమ్మల్ని ఒంటరిగా సృష్టించినట్లే ఇప్పుడు ఇదిగో మీరు ఒంటరిగా మా ముందు హాజరయ్యారు మేము ప్రపంచంలో మీకు ఇచ్చినదంతా మీరు అక్కడే వదిలిపెట్టి వచ్చారు ఇప్పుడు మీ వెంట మీ పనులు నెరవేరడంలో కొంత పాత్ర ఉందని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా మేము చూడటం లేదు ఇప్పుడు మీ మధ్య సంబంధాలు అన్నీ తెగిపోయాయి ఎవరిని గురించి మీరు గర్వపడేవారో వారందరూ మీకు కనుమరుగైపోయారు إن الله فالق الحب والنوى يخرج الحي من الميت ومخرج الميت من الحي ذلكم الله فأنا تؤفكون فالق الإصباح وجعل الليل سكنا والشمس والقمر حسبانا ذلك تقدير العزيز العليم وهو الذي جعل لكم النجوم لتهتدوا بها في ظلمات البر والبحر قد فصلنا الآيات لقوم يعلمون وهو الذي أنشأكم من نفس واحدة فمستقر ومستودع قد فصلنا الآيات لقوم يفقهون وهو الذي أنزل من السماء ماء فأخرجنا به نبات كل شيء فأخرجنا منه خضراً فأخرجنا منه خضرا نخرج منه حبا متراكبا ومن النخل من طلعها قنوان دانية وجنات وجنات من أعناب والزيتون والرمان مشتبها وغير متشابه انظروا إلى ثمره إذا أثمر وينعه إن في ذلكم لآيات لقوم يؤمنون وجعلوا لله شركاء الجن وخلقهم وخرقوا له بنين وبنات بغير علم سبحانه وتعالى عما يصفون بديع السماوات والأرض أنا يكون له ولد ولم تكن له صاحبة وخلق كل شيء وهو بكل شيء عليم ذلكم الله ربكم لا إله إلا هو خالق كل شيء فاعبدوه وهو على كل شيء وكيل لا تدركه الأبصار وهو يدرك الأبصار وهو اللطيف الخبير విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లాహ్ ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు ఇంకా నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి విసర్జింపచేసేవాడు ఆయనే ఈ పనులన్నీ చేసేవాడు అల్లాయే అటువంటప్పుడు మీరు మార్గం తప్పి ఎటు కొట్టుకుపోతున్నారు రాత్రి తెరను చీల్చి ఆయనే ప్రభాతాన్ని వెలికి తీస్తాడు ఆయనే రాత్రిని ప్రశాంతి సమయంగా చేశాడు ఆయనే సూర్యచంద్రుల ఉదయాస్తమయాల కాలాలను నిర్ణయించాడు ఇవన్నీ ఆ అపూర్వ శక్తివంతుడు జ్ఞాన సంపన్నుడు చేసిన నిర్ణయాలే ఆయనే నక్షత్రాలను మీ కొరకు ఎడారి చీకటిలో సముద్రపు చీకట్లల్లో మార్గాన్ని తెలుసుకునే సాధనంగా చేశాడు చూడండి మేము జ్ఞానవంతుల కొరకు సూచనలను విశదీకరించాము ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు ఇంకా ప్రతి ఒక్కరికి ఒక నివాస స్థలం ఉంది అప్పగించబడే ఒక స్థలం ఉంది విజ్ఞత ఉన్నవారి కొరకు మేము ఈ సూచనలను స్పష్టపరిచాము ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు దాని ద్వారా సకల వృక్ష జాతులను ఉద్భవింపజేశాడు ఇంకా పచ్చని పొలాలను పచ్చని చెట్లను సృష్టించాడు ఒకదానిపై ఒకటి ఒత్తుగా పెరిగిన గింజలను పండించాడు ఖర్జూరపు పువ్వుల నుండి బరువుతో వంగిన పండ్ల గుత్తులను సృజించాడు ఇంకా ద్రాక్ష జైతూను దానిమ్మ తోటలను సృష్టించాడు వాటి పండ్లు ఒకదానినొకటి పోలి ఉండినప్పటికీ ప్రతిదాని ప్రత్యేకతలు వేరువేరుగా కూడా ఉంటాయి ఈ వృక్షాలు పంటకు వచ్చినప్పుడు వాటికి పండ్లు కాయటం అవి పండటం ఈ స్థితిని మీరు కొంచెం ఆలోచనా దృష్టితో గమనించండి విశ్వసించేవారికి వీటిలో సూచనలు ఉన్నాయి అయినా ప్రజలు జిన్నాతులను అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టారు వాస్తవానికి ఆయన వాటి సృష్టికర్త తెలియకపోయినా వారు ఆయనకు కొడుకులను కూతుళ్లను కల్పించారు యథార్థానికి ఆయన అత్యంత పరిశుద్ధుడు వారు చెప్పే ఈ మాటలకు అతీతుడు ఆయన ఆకాశాలను భూమిని ప్రభవింపజేసినవాడు ఆయనకు ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు ఆయన ప్రతి వస్తువును పుట్టించాడు ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు ఆయనే అల్లాహ్ మీ ప్రభువు ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయన సర్వానికి సృష్టికర్త కనుక మీరు ఆయననే ఆరాధించండి ఆయన ప్రతిదానికి సంరక్షకుడు చూపులు ఆయనను అందుకోలేవు ఆయన చూపులను అందుకుంటాడు ఆయన సూక్ష్మద్రష్ట సర్వజ్ఞాని قد جاءكم بصائر من ربكم فمن أبصر فلنفسه ومن عمي فعليها وما أنا عليكم بحفيظ చూడండి మీ వద్దకు మీ ప్రభు తరఫు నుండి వివేచనాకాంతులు వచ్చేశాయి కనుక ఇక దృష్టిని వినియోగించుకునే వ్యక్తి తనకు తానే మేలు చేసుకుంటాడు మరి గుడ్డిగా వ్యవహరించే వ్యక్తి తానే నష్టపోతాడు నేను మాత్రం మీకు కావలివాణ్ణి కాను وكذلك نصرف الآيات وليقولوا درست ولنبينه لقوم يعلمون اتبع ما أوحي إليك من ربك لا إله إلا هو وأعرض عن المشركين ولو شاء الله ما أشركوا وما جعلناك عليهم حفيظا وما أنت عليهم بوكيل ولا تسبوا الذين يدعون من دون الله فيسبوا الله عدوا بغير علم كذلك زينا لكل أمة عملهم ثم إلى ربهم مرجعهم فينبئهم بما كانوا يعملون ఈ విధంగా మేము మా వాక్యాలను మాటి మాటికి విభిన్న రీతులలో వివరిస్తూ ఉంటాము ఎందుకు ఇలా చేస్తావంటే ఈ ప్రజలు నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకుని వచ్చావు అని అనాలని ఇంకా మేము విజ్ఞులైన వారికి యథార్థాన్ని విషదపరచాలని ప్రవక్త నీపై నీ ప్రభువు తరఫు నుండి అవతరించిన వహీని అనుసరిస్తూ ఉండు ఎందుకంటే ఆ ప్రభు ఒక్కడు తప్ప మరొక దేవుడు లేనే లేడు ఈ ముషిక్కులను పట్టించుకోకు అల్లా సంకల్పించి ఉన్నట్లయితే వారు షిర్కు చేసేవారు కాదు మేము నిన్ను వారికి కావలివానిగా నియమించను లేదు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 దానిని విశ్వసించని విధంగానే మేము వారి హృదయాలను వారి చూపులను ఇప్పుడు మళ్లిస్తున్నాము మేము వారిని తమ తలవిరుసుతనములోనే దారి తప్పి తిరిగేలా వదిలివేస్తాము بسم الله الرحمن الرحيم ولو أننا نزلنا وحشرنا عليهم كل شيء قبلا وحشرنا عليهم كل شيء قبلا ما كانوا ليؤمنوا إلا أن يشاء الله ولكن أكثرهم يجهلون وكذلك جعلنا لكل نبي عدوا شياطين الإنس والجن يوحي بعضهم إلى بعض زخرف القول غرورا ولو شاء ربك ما فعلوه فذرهم وما يسترون ولتصغى إليه أفئدة الذين لا يؤمنون بالآخرة وليرضوه وليقترفوا ما هم مقترفون أفغير الله أبتغي حكما وهو الذي أنزل إليكم الكتاب مفصلاً والذين آتيناهم الكتاب يعلمون أنه منزل من ربك بالحق فلا تكونن من الممترين وتمت كلمة ربك صدقا وعدلا لا مبدل لكلماته وهو السميع العليم మేము వారిపై దైవభూతలను సైతం అవతరింపజేసినా మరణించిన వారు వారితో మాట్లాడినా మేము వారి కళ్ల ముందు ప్రపంచంలోని వస్తువులు ఎన్నింటిని పోగు చేసి పెట్టినా అప్పుడు కూడా వారు విశ్వసించేవారు కాదు వారు విశ్వసించాలని అల్లా సంకల్పిస్తే తప్ప కాని వారిలో చాలామంది అజ్ఞానపు మాటలు పలుకుతారు మేము ఇదే విధంగా ఎల్లప్పుడూ మానవ శైతానులను జిన్నాతు శైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము ప్రజలను వంచే నిమిత్తం వారు సొంపైన మాటలను పరస్పరం ప్రేరేపించుకుంటారు వారు ఈ విధంగా చెయ్యకూడదని నీ ప్రభువు సంకల్పమే అయితే వారు ఎన్నటికీ అలా చెయ్యరు కనుక వారిని వారి మానాన వదిలిపెట్టు అబద్ధపు నిందారోపణలు చెయ్యటానికి మేము వారిని ఇదంతా ఎందుకు చెయ్యనిస్తున్నామంటే పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు ఆ అందమైన మోసం వైపునకు మొగ్గాలని వారు అది అంటే ఇష్టపడాలని వారు తాము ఆర్జించుకోదలసిన చెడులను ఆర్జించుకోవాలని పరిస్థితి ఇదైనప్పుడు నేను అల్లాను కాదని తీర్పు చెప్పే మరొకడి కోసం అన్వేషించాలా వాస్తవానికి ఆయన పూర్తి వివరాలతో మీ వద్దకు గ్రంథాన్ని పంపినప్పుడు మేము నీకు పూర్వం గ్రంథం ఇచ్చిన వారికి తెలుసు ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుండే సత్యం ఆధారంగా అవతరించిందని కనుక నీవు శంకించేవారిలో చేరిపోకు సత్యం రీత్యా న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది ఆయన ఆదేశాలను మార్చేవాడు ఎవడూ లేడు ఆయన అన్నీ వింటాడు ఆయనకు అంతా తెలుసు وإن تطع أكثر من في الأرض يضلوك عن سبيل الله إن يتبعون إلا الظن وإن هم إلا يخرصون إن ربك هو أعلم من يضل عن سبيله وهو أعلم بالمهتدين ప్రవక్త ఒకవేళ పుడమిపై నివసించే ప్రజలలో అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు నడిస్తే వారు నిన్ను అల్లా మార్గం నుండి తొలగిస్తారు వారు కేవలం అంచనాలను అనుసరిస్తారు ఊహాకల్పనలు చేస్తారు వాస్తవానికి నీ ప్రభువుకే బాగా తెలుసు ఎవరు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నారో ఎవరు రుజుమార్గంపై ఉన్నారో فكلوا مما ذكر اسم الله عليه إن كنتم بآياته مؤمنين وما لكم ألا تأكلوا مما ذكر اسم الله عليه وقد فصل لكم ما حرم عليكم إلا ما اضطررتم إليه وإن كثيرا ليضلون بأهوائهم بغير علم إن ربك هو أعلم بالمعتدين وذروا ظاهر الإثم وباطنه إن الذين يكسبون الإثم سيجزون بما كانوا يقترفون ولا تأكلوا مما لم يذكر اسم الله عليه وإنه لفسق وإن الشياطين ليوحون إلى أوليائهم ليجادلوكم وإن أطعتموهم إنكم لمشركون మీకు అల్లా వాక్యాలపై విశ్వాసమే ఉంటే అల్లా నామం స్మరించబడిన పశువు మాంసం తినండి అల్లా పేరు స్మరించబడిన వస్తువును మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటి వాస్తవానికి గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లా ఏ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో వాటి వివరాలను మీకు ఆయన ఇదివరకే తెలియజేశాడు చాలామంది ప్రజలు జ్ఞానం లేకపోయినా కేవలం తమ కోరికలకు లోనై అపమార్గం పట్టించే విషయాలను మాట్లాడుతూ ఉంటారు ఈ హద్దులు మీరే వారిని నీ ప్రభువు బాగా ఎరుగును మీరు బహిరంగ పాపాలకు దూరంగా ఉండండి రహస్య పాపాలకు దూరంగా ఉండండి పాపాలను సంపాదించుకునేవారు తమ ఈ సంపాదనకు ప్రతిఫలం పొంది తీరుతారు అల్లా పేరుతో జుభా చెయ్యబడని జంతువు మాంసం తినకండి అలా చెయ్యటం పాపం మీతో కయ్యానికి దిగటానికి గాను సైతానులు తమ సహచరుల మనస్సులలో అనుమానాలను అభ్యంతరాలను ప్రేరేపిస్తారు కాని ఒకవేళ మీరు వారి పట్ల విధేయత చూపటానికి అంగీకరిస్తే నిశ్చయంగా మీరు ముష్రిక్కులే أَوَمَنْ كَانَ مَيْتًا فَأَحْيَيْنَاهُ وَجَعَلْنَا لَهُ نُورًا يَمْشِي بِهِ فِي النَّاسِ كَمَن مَّثَلُهُ فِي الظُّلُمَاتِ لَيْسَ بِخَارِجٍ مِّنْهَا ۚ كذلك زين للكافرين ما كانوا يعملون وكذلك جعلنا في كل قرية أكابر مجرميها ليمكروا فيها وما يمكرون إلا بأنفسهم وما يشعرون మొదట మృతులై మేము ప్రాణం పోసి జ్యోతిని ప్రసాదించగా దాని వెలుగులో ప్రజల మధ్య జీవనయాత్ర కొనసాగించే వ్యక్తి చీకట్లల్లో కూరుకుపోయి వాటి నుండి ఏ విధంగానూ బయటకు రాలేని వ్యక్తి ఒకటే అవుతారా ఇదే విధంగా అవిశ్వాసులకు వారి పనులు మనోహరమైనవిగా చెయ్యబడ్డాయి ఇంకా ఇదే విధంగా మేము ప్రతి పట్టణములోనూ దానిలో ఉన్న పెద్ద పెద్ద నేరస్తులను అక్కడ తమ కుతంత్రాలు వంచనలు అనే వలను పరచటానికి నియమించాము వాస్తవానికి వారు తమ కుతంత్రాల వలలో తామే ఇరుక్కుంటారు కాని వారికి దాని స్పృహ లేదు وإذا تَأْتِيَهُمْ آيَةٌ قَالُوا لَن نُّؤْمِنَ حَتَّىٰ نُؤْتَىٰ مِثْلَ مَا أُوتِيَ رُسُلُ اللَّهِ ۖ اللَّهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُ ۗ سَيُصِيبُ الَّذِينَ أَجْرَمُوا صَغَارٌ عِندَ اللَّهِ وَعَذَابٌ شَدِيدٌ بِمَا كَانُوا يَمْكُرُونَ వారి ముందుకు ఏదైనా వాక్యం వచ్చినప్పుడు వారు అల్లా ప్రవక్తలకు ఇవ్వబడిందే స్వయంగా మాకు ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము అని అంటారు తన సందేశాన్ని ఎవరి ద్వారా ప్రచారం చేయించాలో ఎలా చేయించాలో అల్లాకే బాగా తెలుసు ఈ దోషులు తమ కుతంత్రాలకు పర్యవసానంగా అల్లా వద్ద తీవ్ర పరాభవము కఠిన శిక్ష అనుభవించే సమయం సమీపంలోనే ఉంది فمن يرد الله أن يهديه يشرح صدره للإسلام ومن يرد أن يضله يجعل صدره طريقا حرجا كأنما يصعد في السماء كذلك يجعل الله الرجس على الذين لا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 విధంగా చేసి ఉండేవారు కాదు కనుక వారిని తమ తప్పుడు నిందారోపణలు చేసుకోవటానికి వదిలిపెట్టండి وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام وأنعام حرمت ظهورها وأنعام لا يذكرون اسم الله عليها افتراء عليه سيجزيهم بما كانوا يفترون ఇలా అంటారు ఈ జంతువులు ఈ పొలాలు ప్రత్యేకించబడ్డాయి మేము తినిపించదలచిన వారే వీటిని తినగలుగుతారు వాస్తవానికి ఈ కట్టుబాటు వారు స్వయంగా కల్పించుకున్నదే ఇంకా వారు కొన్ని జంతువులపై స్వారీ చెయ్యటాన్ని వాటిచే బరువు లాగించటాన్ని నిషేధించారు మరికొన్ని జంతువులపై వారు అల్లా నామాన్ని ఉచ్చరించరు ఇవన్నీ వారు అల్లాకు అంటగట్టిన అబద్ధాలు త్వరలోనే అల్లా ఈ తప్పుడు ఆరోపణలకు వారికి ప్రతిఫలం ఇస్తాడు وقالوا ما في بطون هذه الأنعام خالصة لذكورنا ومحرم على أزواجنا وإن يكن ميتة فهم فيه شركاء سيجزيهم وصفهم إنه حكيم عليم ఇంకా ఇలా అంటారు ఈ జంతువుల గర్భంలో ఉన్నది మా పురుషులకు ప్రత్యేకం మా స్త్రీలకు నిషిద్ధం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 ఆయనే పశువులలో స్వారీ చెయ్యటానికి బరువు మొయ్యటానికి తినటానికి పరచుకోవటానికి కూడా వినియోగపడే జంతువులను సృష్టించాడు అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిని తినండి సైతానును అనుసరించకండి వాడు మీకు బహిరంగ శత్రువు ఇవి మగవి ఆడవి కలసి ఎనిమిది రెండు గొర్రెజాతి నుండి మరొక రెండు మేకజాతి నుండి ప్రవక్త వారిని ఇలా అడుగు అల్లా నిషేధించింది మగ జంతువులనా లేక ఆడ జంతువులనా లేక ఆ గొర్రెల గర్భాలలో మేకల గర్భాలలో ఉన్న పిల్ల జంతువులనా మీరు సత్యవంతులే అయితే నాకు సరి అయిన జ్ఞానంతో తెలుపండి ఇదే విధంగా రెండు ఒంటె జాతిలోనివి మరొక రెండు ఆవు జాతిలోనివి అడుగు వారిని వీటిలో అల్లా నిషేధించినవి మగ పశువులా లేక ఆడ పశువులా లేక ఒంటెల ఆవుల గర్భాలలో ఉన్న పిల్ల పశువులా వీటిని నిషేధిస్తూ అల్లా ఆజ్ఞలు ఇచ్చే సమయంలో మీరు ఉన్నారా జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించే నిమిత్తం అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాకు ఆపాదించే వ్యక్తి కంటే మించిన దుర్మార్గుడెవడు నిశ్చయంగా అల్లా అటువంటి దుర్మార్గులకు రుజుమార్గం చూపడు قل لا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 فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون ప్రవక్త వారికి ఇలా చెప్పు రండి మీకు వినిపిస్తాను మీ ప్రభువు మీపై విధించిన కట్టుబాట్లు ఏమిటో ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చెయ్యకండి తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి మేము మీకు ఉపాధినిస్తున్నాము వారికి ఇస్తాము అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి బహిరంగమైనవైనా సరే లేక గోప్యమైనవైనా సరే సత్యంతో తప్ప అల్లా పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్ని హతమార్చకండి ఈ విషయాలనే పాటించమని ఆయన మీకు ఉపదేశించాడు బహుశా మీరు ఆలోచించి పనిచేస్తారని అనాథుల ఆస్తి దరిదాపులకు పోకండి ఉత్తమమైన రీతిలో తప్ప వారు యుక్త వయస్సుకు చేరే వరకు కొలతలో తూరికలో పూర్తి న్యాయం చెయ్యండి మేము ప్రతి మనిషి పైన అతని శక్తి మేరకే బాధ్యతాభారాన్ని మోపుతాము పలికితే న్యాయమే పలకండి వ్యవహారం మీ బంధువులకు సంబంధించినది అయినా సరే అల్లాతో చేసుకున్న వడంబడికను నెరవేర్చండి ఈ మాటలను అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు బహుశా మీరు హితబోధను స్వీకరిస్తారేమో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 స్పష్టమైన ప్రమాణం మార్గదర్శకత్వం కారుణ్యం వచ్చేసింది ఇక అల్లా వాక్యాలు అసత్యాలు అని పలికేవాడి కంటే వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించేవాడి కంటే మించిన దుర్మార్గుడెవడు మా వాక్యాల పట్ల విముఖులయ్యే వారికి వారి ఈ వైముఖ్యం ఫలితంగా మేము నీచాతి నీచమైన శిక్షను విధించి తీరుతాము దైవదూతలు వచ్చి వారి ముందు నిలబడాలని లేదా నీ ప్రభువే స్వయంగా రావాలని లేదా నీ ప్రభు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు ప్రత్యక్షం కావాలని ప్రజలు నిరీక్షిస్తున్నారా నీ ప్రభువు యొక్క ప్రత్యేకమైన సూచనలు కొన్ని ప్రత్యక్షమయ్యే రోజున పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికి లేదా విశ్వసించి కూడా ఏ మంచిని సంపాదించుకోని వ్యక్తికి తమ విశ్వాసం వల్ల ఏ ప్రయోజనమూ చేకూరదు ప్రవక్త వారితో ఇలా అను సరే మంచిది మీరు నిరీక్షించండి మేము నిరీక్షిస్తున్నాము إن الذين فرقوا دينهم وكانوا شيعا لست منهم في شيء إنما أمرهم إلى الله ثم ينبئهم بما كانوا يفعلون من جاء بالحسنة فله عشر أمثالها ومن جاء بالسيئة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 ليبلوكم فيما آتاكم إن ربك سريع العقاب وإنه لغفور رحيم ప్రవక్త ఇలా ప్రకటించు నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజుమార్గాన్ని చూపించాడు అది పూర్తిగా సరి అయిన ధర్మం ఏ వక్రత లేనిది ఇబ్రాహీము విధానం దానిని అతను ఏకాగ్రతతో అవలంబించాడు అతను వాడు కాదు ఇలా అను నా నమాజు నా సకల ఉపాసనా రీతులు నా జీవనం నా మరణం సమస్తము సకల లోకాలకు ప్రభువైన అల్లా కొరకే ఆయనకు ఏ భాగస్వామి లేడు ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది అందరికంటే ముందు విధేయతతో తల వంచేవాణ్ణి నేనే ఇంకా ఇలా అను నేను అల్లాను కాదని వేరే ప్రభువును అన్వేషించాలా ఆయనే ప్రతిదానికి ప్రభువైనప్పుడు ప్రతి వ్యక్తి తాను సంపాదించేదానికి తానే బాధ్యుడు బరువు మోసేవాడెవడు ఇతరుని బరువును మోయడు చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉంది అప్పుడు ఆయన మీ విభేదాల యథార్థాన్ని మీకు విషదం చేస్తాడు ఆయనే మిమ్మల్ని భూమండలానికి ఖలీఫాలుగా చేశాడు మీలో కొందరికి కొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు మీకు ఇచ్చిన దానితోనే మిమ్మల్ని పరీక్షించాలని నిస్సందేహంగా మీ ప్రభువు శిక్షించటంలో కూడా వడిగలవాడు ఎక్కువగా మన్నించేవాడు కరుణించేవాడు కూడా